సంహారే కవికవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా ఆనశ్వన్నోతిభిः सीदसादनं महागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ఇది ఒకసారి పెట్టండి ఆయనకి ఇవ్వట్లే పెట్టండి ఎక్కడో ఒకటి పెట్టండి కథం విద్యామహం యోగిన్ సదా పరిచింతయన్ కేషు కేషు భావేషు ేయోసి భగవన్మయా అయినట్టుంది ఆ శ్లోకం భాష్యం కూడా అయిపోయింది విస్తరేణాత్మనో యోగం విభూతి జనార్దన భూయ కథయ వృత్తిర్హి త్వన్వతో నాస్తి మేమృతం హే జనార్దన అని సంబోధన జన జనా జనా ఆకారానికి స్త్రీలింగ శబ్దం జనయతి జనా మాయా అంటే ఈ జగత్తును ప్రకటింపజేసేది మాయా మాయాశక్తి ఆ మాయాశక్తిని వశము చేసుకునేవారు జనార్దన లేదా ఆ మాయ శక్తి మాయశక్తియే జీవ జీవ సంవర్ధనలో అధ్యాయం పోకుండా అవిజ్ఞ రూపంలో అబద్ధే ఆది యోగో సాద్త్వ వాది తో మాయవే ప్రపత్తిజే మాయావే రాం పరిణితికే నిమద్వదలేది అబద్ధ మాయను అవిజ్ఞేయించుమ ఉండకోవాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అవునగా ఆ విద్యను పోగొట్టువాడు కనుక ఆయనకి జనార్దనుడు అని తర్వాత ఇంకో అర్థం ఈ జనార్దన అనే మాట తెలుస్తూ వస్తుంది జనాన్ అర్థయతి పేడయతి ఇది జనార్దన జనులను పీడించువాడు శోభ హింస పెట్టువాడు ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడు సూర్యుడు చేస్తున్న ఘనకార్యం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రెక్కుల కొలుగులా తయారు చేసి ఎవరికి విశ్రాంతి అనేది లేకుండా చేసుకొచ్చినాడు చూడండి అది జనార్దన్ ఎవరినైనా టీవీ వాళ్ళని ఎవరినైనా ఏ న్యూస్ ఛానల్ వాళ్ళైనా అడగండి ఎలా ఉంది వాతావరణం చల్లగా సువాసగా ఉందంటే అర్థం లేదండి ఏమీ బాగులేదు ఎలా పెడితే ఎలా ఉంది సూర్యుని ప్రతాపానికి ఓర్వలే తట్టుకోలేకపోతున్నారు జనం అని చెప్తారు ప్రతి వేసవి కానీ ఇలాగే చెప్తారు ఇప్పుడు అలాగే ಕಪಾಲದ ದಂತಕೊಂದು ದಕ್ಷಿಣೋದಾಯ ಯಾಕವಲ್ಲ ಸೋ ಜೇನುಳು पीडಿಸುವವ ಅವನು ಎಲ್ಲರನ್ನು पीडಿಸ್ತಾರೋ ಅಂದ್ರೆ ಚೆಡವಾಲನ್ನು पीडಿಸ್ತಾರಾ ಮಿಂಚವಾಲನ್ನು पीडಿಸ್ತಾರಾ ಇದನೇ पीडಿಸ್ತಾರಾ ಎಲ್ಲೆಲ್ಲೂ ಇರುತ್ತೆ ಅದು ಲೋಕದಕ್ಕೆ ಎಷ್ಟು ಸಮಸ್ಯೆಗಳ ಸತ್ಯ ಪ್ರಶ್ನೆ 7 ಪ್ರಶ್ನೆ ಸತ್ಯವೆಂದೆರೆ ಎಷ್ಟು ಸತ್ಯವೆಂದೆರೆ ಹೆಚ್ಚು ಚೇರುಕಟ್ಟೆ ದೇವಿಶ್ವರನ ಸತ್ಯನಾಲ್ತರು ఇప్పుడేదో ప్రశ్నలు అడగడం చెప్పడం అరవై లక్షలోపు తెలుస్తుంది అంటే ఇక్కడ ఇండియాలో సత్సంగం అనేది తక్కువ ఇంకే వెళ్ళాలి ఏదైనా అడగండి చెప్తాను అని కనుక నేను అన్నాను అనుకోండి అంటే అప్పుడు ఏం చెప్తానో తెలిసిన అడగదంటే కూడా మాకు తెలియదు మీరే చెప్పేయండి అప్పుడు నేను ఏమన్నాను అనిపిస్తుందంటే మీకు అంత ఏమీ తెలియనప్పుడు మీ దారి మీరు వెళ్ళండి నా దారి నేను వెళ్తానని అనిపి అనాలనిపిస్తుంది కానీ ఇంకా భిక్షకు ఒక గంట టైం ఉంది కాబట్టి మాట్లాడుకుంటుంది ఏదో చెప్పి భిక్ష చేసే కాబట్టి ఇండియాలో కొంచెం వాతావరణం ఆవిధంగా ఉంటుంది ఇతరత్ర ప్రశ్నలు వేస్తారు ప్రశ్నించే లక్షణం మంచి లక్షణం వాళ్ళు ప్రశ్న ఎలా వేస్తారంటే ఏమంటే మంచి వాళ్ళని దేవుడు ఎందుకు కష్టపెడుతున్నాడు చెడ్డవాళ్ళని కష్టపెట్టచ్చు మంచి వాళ్ళని కూడా ఎందుకు కష్టపెడుతున్నాడు నిజానికి దేవుడికి పేరే అలా ఉంది జనార్థ జనులను మంచి చెడు అనే సంబంధం లేకుండా కష్టపెట్టుకోవాలి మంచి చెడ్డవాళ్ళని కష్టపెట్టినప్పుడు చెడ్డవాళ్ళకి వాళ్ళు చేసినటువంటి చెడు పనులకు శిక్ష శిక్ష వేసినట్టుగా వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తారు మరి మంచి వాళ్ళకి ఎందుకు అంటే మంచి వాళ్ళకి ట్రైనింగ్ అన్నమాట సుఖ దుఃఖములను సమముగా స్వీకరించుట అనే శిక్షణము ఇచ్చుట కొరకు దుష్టులకైతే శిక్ష సత్పురుషులకైతే శిక్షణ దాని కొరకు ఈశ్వరుడు పీడ కలిగిస్తూనే ఉంటాడు మొత్తానికి ఎవరికి విడిచిపెట్టకుండా అందరికీ పీడలు కలిగించేవాడు కనుక ఆయనకి జనార్దనుడు అని పేరు అని అదొక అర్థం సో ఈ విధంగా ఇంకా ఇంకా ఏమో అర్థాలు చెప్పబోతున్నారు శంకరులు నేను గమనించలేదు ఆయన చెప్తారు సో హే జనార్దన హే శ్రీకృష్ణ చెప్పుము కథగా చెప్పు అయితే ఏమిటి చెప్పాలి యోగము చెప్పాలి విభూతి చెప్పాలి ఆత్మన యోగం ఆత్మన అంటే నీ యొక్క నీ యొక్క తవ నీ యోగము చెప్పు తర్వాత విభూతిని గురించి కూడా చెప్తుంది యోగము అంటే భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను మెనీ ఇన్ వన్ అది యోగ వన్ యాజ్ మెనీ అంటే మీరు మెనీ అనేదంతో స్టార్ట్ అయ్యి ఒకటిలో కలిసి కలిసిపోతే దాన్ని యోగము యోగం అంటే కలిసిపోవడం అండి ఒకటితో స్టార్ట్ అయ్యి ప్రారంభించి అనేకముగా విస్తరిస్తే దాన్ని విభూతి అని అంటారు రెండు కూడా చెప్పవలసినది భూతి యోగము చెప్పవలసినది భూతిని కూడా చెప్పవలసినది విస్తరంగా అంటే కొంత వివరంగా చెప్పవలసినది అంటే వేదాంత క్లాస్ అంటే ఏదో టెక్స్ట్ కంప్లీట్ చేసేయటము కోర్సు కంప్లీట్ చేయటము అని కాదు ఎందుకంటే మిగతా కోర్సులు అలా ఉంటాయి ఇప్పుడు సెమిస్టర్ అయ్యే లోపల ఏదో మ్యాథమెటిక్స్ కోర్సులు అనుకోండి ఆ సెమిస్టర్ అయ్యే లోపల ఏవో కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఆ టాపిక్స్ కంప్లీట్ చేసేయాలి అట్లే పెడితే నెక్స్ట్ సెమిస్టర్కి అవకాశం ఉండదు నెక్స్ట్ సెమిస్టర్ ఇంకో కోర్స్ వచ్చింది కాబట్టి వితిన్ దట్ సెమిస్టర్ ఫినిష్ చేసేయాలి వాళ్ళు విద్యార్థులు అలా ఫినిష్ చేయాలి టీచర్స్ కూడా ఫినిష్ చేయాలి అదొక పద్ధతి కానీ వేదాంతం అన్న కనుక వేదాంతం అనేది జీవితానికి సంబంధించింది ఈ కోర్సు ఫినిష్ చేసేటం కనుక జీవితాన్ని అధ్యయనం చేయడం పుస్తకాలను అధ్యయనం చేయడం కాదు కోర్సులో ఏం చేస్తారు పుస్తకాలను సిలబస్సును అధ్యయనం చేస్తారు కానీ వేదాంతంలో పుస్తకాలను సిలబస్ని అధ్యయనం చేయడం జీవితాన్ని అధ్యయనం చేస్తారు ఇప్పుడు పిల్లలను కని తెలుసుట ఎట్లు అని ఒక కోర్సు చేసి కోర్సు ఇంకా ఎలాంటి కోర్సులు కూడా ఉంటాయి so how to do work చేయి intelligent pregnancy birth and then after then after uh, afterwards taking care of the child, a join అయిపోయి కోర్స్ చేసిన నైంటీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటున్నాడు అది పూర్తి ఏం ఆలోచించిన తర్వాత అది జీవితంలో అనుభవాలు కావాలి కదా యథార్థం కూడా కాబట్టి ఒక జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం మనము అన్నది ముఖ్యం అంటే అర్థం ఏంటి అయిపోవడాలు అలా ముఖ్యం కాదు కాబట్టి విభూతి అన్నది మనిషి యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది సర్వదేశంలోని సర్వకాలంలోని సర్వ పదార్థములను ఆయా నామరూపములకు అతీతమైన ఈశ్వర తత్వాన్ని గుర్తించుట తద్వారా మనస్సును భగవదాకారము చేసుకుంట అనేది it's not a small thing very big thing ఇది కాబట్టి నువ్వు కొంచెం విస్తారంగా చెప్పు కంగారేమీ లేదు అయితే భూయ కథయ ఈ విభూతిని యోగాన్ని యోగము అంటే ఆత్మస్వరూపము సర్వము తనని విమర్చుకుని ఉండే ఆత్మ చైతన్యము దాని యొక్క విజ్ఞానం అది ఎంతో చెప్పాడు శ్రీకృష్ణుడు దాని అయినా మళ్ళీ చెప్పు భూయ కథయ విభూతి కూడా చాలా సాధ్యం ఏడో అధ్యాయంలో విభూతి మొదలైంది ఏడులో చెప్పాడు ఎనిమిదిలో వచ్చింది తొమ్మిదిలో వచ్చింది సర్వత్రా కూడా అసోహమోత్సవం ఉంటేయా ఎక్సెట్రా అనేక సందర్భాలలో విభూతి వచ్చింది చాలాసార్లు కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏం కాదు అంచేతనే భూయ పచ్చగా మరల చెప్పుము ఎందుకు ఇలా అసమానం మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే ఆయన ఇంట్రెస్టింగ్ మాట అంటే హీ హీ అంటే బికాస్ ఇంకేతంటే మే తృప్తి నాస్తి నాకు తృప్తి కలుగుతలేదు దేనికి శృణ్వత వింటూ ఉంటే తృప్తి కలుగుతలేదు ఏమిటి వింటూ ఉంటే అమృతం శృణ్వత అమృతమును వింటూ అంటే ఈ జ్ఞానము అమృతము వంటిది సో దాని రుచి ఎరిగిన వాడికి అది అమృతంలా అనుభవానికి వస్తుంది తర్వాత అమృతత్వమునకు సాధనం కూడా ఈ సో అసతో నిత్యోర్మ అమృతం గమయ అని మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన అలా ఉండాలి నా దేహి యశో దేహి ఏంటి దేహి దేహి ఏం చేస్తా కూర్చున్నాను ఎలాగే పోటీ ఇచ్చినా కూడా ఇచ్చిన వాళ్ళని ఇచ్చిన వాళ్ళని అలా కూడా ఇలా పోతుంది అలా కాదు జ్ఞానం దేహి అమృతము గమయ మృత్యోహ అమృతం గమయ మృత్యువు నుండి అమృతత్వం వైపు నన్ను తీసుకువెళ్ళి జ్ఞానం సో ఆ విధంగా అమృతం అమృతత్వాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం కనుక దీన్ని వింటూ ఉంటే నాకు తృప్తి కలుగుతలేదు తృప్తి అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ముఖ్యంగా దాన్ని భోజనం దగ్గర వాడతాం భోజనం పెట్టిన సంతోషం కలిగిందా అంటారు తృప్తి కలిగిందా అంటారు సంతోషం కలిగిందా ఎప్పుడు అంటారు దక్షిణ ఇచ్చాక సంతోషం కలిగిందా అంటారు ఆ వర్డ్ వెళ్ళదు సో భోజనానికి తృప్తి సో ఏమవుతుందంటే భోజనం పెడుతుంటే లడ్డూలు వేసి భోజనం పెడతారనుకోండి కొంతసేపు అయ్యేప్పటికీ కొత్తలో ఇంకా ఖాళీ ఉండదు ఖాళీ ఉండక చాలు అదే ఇంకా ఖాళీ ఉండదు తృప్తి అయిపోయిందండి ఇంకా నోమో ఇంకో లడ్డు తీసుకుంటారంటే వద్దు నో ఒక ఆయన భోజనం ఎక్కువయ్యి కష్టపడుతుంటే తెలుస్తున్నదే తెలియని వాళ్ళు ఎవరో ఒకరికి ఉండకపోతారా అని ఆశతో చెప్తున్నాం కదా సో భోజనం ఎక్కువైపోయి ఆయాసపడుతున్నాడు ఆయాసపడుతుంటే ఒక ఆయన సలహా చెప్పాడు ఈ వాము వాము అని ఉంటుంది అది ఒక గుప్పుడు ఇలాగ ఒక తీసుకుని నోట్లో వేసుకుని నవలండి మీకు అది జీర్ణాన్ని బాగా ప్రమోట్ చేసి మీకు ఆయాసం తగ్గుతుంది అని ఒక ఆయన సలహా అంటే ఈయనన్నాడు వాము తిని అంత అవకాశమే ఉంటే ఇంకో లడ్డూలే తిని వెళ్ళి ఆయన సో ఆ రకంగా ఇంకా వాము కూడా తినేది చోటు చోటు లేదంటే అయిపోయింది చోటు కొత్త ఫిజికల్ థింగ్ కనుక చోటు ఉండదు చోటు ఫిలప్ అయిపోయిన ఎటువంటి వాడైనా ఇంకా నో అనే అంటాడు నో అంటే నేను ఒకసారి చూసాను లడ్డు వేస్తున్నాడు యజమాన్ విజయవాడ ఈ లడ్డు తిన్న వాళ్ళకు వంద రూపాయలు ఇస్తాను అంటే దక్షిణలో సత్కారాలన్నీ అయిపోయాయి భోజనాలు కూడా అయిపోయాయి ఫస్ట్ పంక్తి ఫస్ట్ వడ్డన అయిపోయింది లడ్డు మామూలుగా వడ్డన వడ్డించి వాళ్ళు వచ్చి చేసేసాను మళ్ళీ సెకండ్ టైం లడ్డు లడ్డు మళ్ళీ అది కూడా అయిపోయింది అప్పుడు వచ్చాడు వంద రూపాయలు కట్టాలి దేవుడు వృత్తిని వచ్చాడు అంటే బ్రాహ్మణులు భోజనం చేస్తే అది పుణ్యమని ఒక అభిప్రాయం లడ్డు తింటే వంద రూపాయలు ఇస్తాను అంటే ఒక ఆయన వంద రూపాయల మీద ఉండే వ్యామోహం చేస్తే సరే ఆ లడ్డు తినడం పూర్తయిన వెంటనే వంద ఇచ్చేస్తాడు చేతికి అప్పట్లో సరే ఆయన లడ్డు తినేస్తాడు ఆ వంద తీసుకుని రెండు తిని పెట్టుకున్నాడు ఏదే ఉండదు చుట్టాలతో భోజనాలు చేయడం వైద్యులు ఎనీవే మళ్ళీ వచ్చాడు ఆయన ఇంకా ఇంటి పాటికి గోవిందా గోవిందా లేక ఉండి మళ్ళీ వచ్చాడు లడ్డూ తింటే ఆయన అనిపిస్తాం ఎవళ్ళు ముందుకు రాలేదు ఆయన కేసు చూశాడు ఏమన్నా మీ మాట నాకు కూడా ఉంటుంది వంద సార్లు రోజుకి అది చెంబులో వేసుకోవడానికి అభ్యంతరం లేదంటే వేసుకుంటాను చెంబులో వేసుకుంటాను నువ్వు పొట్టలో వేసుకుంటానంటే వేసుకో సో ఈ విధంగా ఆహారం దగ్గరికి వచ్చేప్పటికీ తృప్తి అయిపోతుందంటే కానీ చెవి చెవికి తృప్తి ఉండక్కర్లేదు ఎందుకంటే చెవి అంటే శబ్ద గుణకం ఆకాశం చెవి అంటే శబ్దాన్ని గ్రహించే ఇంద్రియం కదా ఆ ఇంద్రియానికి అధిష్టానమైనటువంటి పంచభూతములలో భూతం ఏమిటి ఆకాశం ఆకాశం అంటే అవకాశం ఈ విస్తరించి ఉన్న ఆకాశమే భూతాకాశమే సూక్ష్మ రూపంగా చెవిగా ఉంది కాబట్టి ఆకాశానికి దృష్టే ఉండదు అది ఎంతైనా తీసుకోగలుగుతుంది అంచేతనే మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ పోతే శ్రవణం ద్వారా శృతి ఎంతైనా శ్రవణం చేయొచ్చు ఎంత శాస్త్రాలైనా లోపల దాచిపెట్టుకోవచ్చు ఇంకా కొత్తది కూడా శ్రవణం చేయొచ్చు దానికి ఆకాశం కనుక దానికి ఏమీ సద్దేమీ ఎనీవే ఇంకే క్యాజువల్ రిమార్క్ అది అయితే ఏమంటున్నాడంటే అమృతము వంటి నీ బోధనం బోధ కూడా యోగము విభూతి రూపంలో ఉండే బోధన వింటూ ఉంటే శృణ్వత నాకు తృప్తి కలుగుతలేదు భారతంలో కూడా సుఖ మహర్షి అలాగే అంటాడు నాకు ఆకలి దప్పిక గుర్తుకు రావట్లేదు ఈ ఉపాఖ్యానాలను వింటూ ఉంటే వస్తుంది అంటే శ్రవణం చేసేవాళ్ళు ప్రేమగా శ్రవణం చేయొచ్చు రోజు శ్రవణం చేయొచ్చు వారానికి ఒక వారానికి రెండు క్లాసులు అలా అక్కర్లా రోజు శ్రవణం చేయొచ్చు చేయాలి వారానికి ఒకసారి భోజనం చేస్తామా లేదా వారానికి రెండు రోజులే భోజనం చేస్తాము చేయం కదా రోజు భోజనం చేస్తాం కదా రోజు గాలి చూపిస్తాము సో ఆ విధంగా జీవితంలో కాలంలో కూడా శాస్త్రాన్ని ప్రయత్నం శ్రవణం చేయవలసిన మాత్రమే భాష్యకారులు అనుకుంటాం విస్తరేణి విస్తరేణ అంటే విస్తరముగా అనర్థం తృతీయాభివృద్ధికి చేతాన్ని కరణార్థం ఏం లేదు విస్తరముగా ఇత్తం భూతలక్షణే తృతీయ అనే సూత్రం ఆత్మన అంటే నీ యొక్క అనర్థం యువర్ యోగం శక్తి విశేషం అది ఈశ్వరుని యొక్క ఆ ఈశ్వరుడు చూడండి ఈశ్వరుడు అనేది ఒక ప్రిన్సిపుల్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఈశ్వరుడు అని పేరు అలా కాదు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయనకి రాముడు అని పేరు అలా ఇట్స్ నాట్ లైక్ ఈశ్వరుడు అంటే ఈశ్వర భావము కలిగి ఉన్న ఒకానొక తత్వము ఈ జగత్తునకు మూలములో గలదు అని జగత్తు మనకు కనపడుతోంది కదా ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ పంచభూతాలు చెట్లు చేపలు మనుషులు పశువులు పక్షులు ప్రాణులు ఇదంతా ఇలా ఉంది కదా ఇదంతా కూడా ఏదో ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిలో నడిచిపోతుంది సాగిపోతుంది కాల ప్రవాహం ఇదంతా ఉన్నాయి దీని అంతటి మూలంలో దీనిని శాసించేటువంటి ఒకనొక మహాశక్తి ఉన్నదా లేదా అని ప్రశ్న ఉన్నది అంటే వాడు ఆస్తి అస్థి అది ఏది అన్న తర్వాత వస్తుంది ఏది అంటే మీ కళకు వచ్చిన ఎప్పుడు ఏం కాదు మూలంగా ఉంటుంది కదా అది ఏది అనే ప్రశ్న తర్వాత వస్తుంది ముందు దీనికి మూలంలో ఒక మహాశక్తి అది ఏమిటంటే నిర్వచన శక్తిని కానిది అనిర్వచనీయమైన మహాశక్తి ఉందా లేదా అంటే ఉంది అంటే అస్థితుడు లేదు అంటే అస్థితుడు అస్థి సో మానవాడు అస్థి చాలా ఉన్నది అది ఉంది అది ఉండబట్టే ఇదంతా ఇలా ఉండబట్టే లేకపోతే మంచి మాట లేదు ఉండబట్టే అని ఆ విధంగా ఉన్నది అని స్వీకరించుటయే ఆమె స్వీకరిస్తే ఆ ఉన్నదానికి పేరు ఒకటి పెట్టుకుంటే మంచిది లేదన్న వాడికి లేదు అనాలంటే కూడా ఏంటి లేదో చెప్పాలి కదా వాడికి పేరు అవసరం ఇండియన్ అని వాడించి వాడికి ఉంది స్వీకరించి వాడికి ఓ పేరు వీడికి ఉంది దానికి పేరు లేదు ఆ మహాశక్తికి ఏ పేరు లేదు నేమ్లెస్ ఆ మహాశక్తి చేత నియంత్రించబడే జగత్తులో నామరూపాలు ఉంటాయి తప్ప దానికి పేరే ఉండదు బంగారానికి ఏ ఆభరణం యొక్క పేరు నప్పుతుందంటారు బంగారానికి బంగారాన్ని ఆయన ఏ పేరు పెడతారు ఎక్కడ చూస్తాను నెక్లెస్ అంటారా నెట్టుకోవడం అంటారా ఏం ఎవరు పేరు బంగారానికి ఈ పేరు ఏది కూడా దానికి నప్పదు అలాగే ఈ జగత్తు అంతని మూలంలో ఉండి నిర్వహిస్తూ అంటే నిలబెట్టి శాసిస్తూ ఉన్నటువంటి ఆ మహాశక్తి ఏదైతే కలదో దానికి పేరు ఉండదు కానీ మనం పేరు దాన్ని అర్థం చేసుకోవడం కోసము కమ్యూనికేట్ చేయడం కోసం ఆస్తికులు పెట్టుకుంటాడు నాస్తికులు పెట్టుకుంటాడు మొత్తానికి అలాగ పెట్టుకున్న పేరు general name very general name ఆ పేరు ఏమంటే ఈశ్వర అయితే ఒకడు వైద్యర్ వైద్యర్ అంటాడు ఆ మహాశక్తి అంటే ఎవరైనా ఈశ్వరుడైనా ఈశ్వరుడు కూడా మహాశక్తి ఉన్నదే అది ఇదిగో ఈ ఆకారంలో ఉంటుంది అని ఒక ఆకారం ఎప్పుడైతే ఆకారం వచ్చిందో ఒక నేమ్ కూడా వస్తుంది ఒక ఫిక్స్డ్ నేమ్ కూడా వస్తుంది అంతవరకు ఇట్ ఈస్ లెస్ ఈశ్వర అన్నది ఒక నేమే కానీ ఆకారంతో కూడిన నేను కాదు అది ఒక తత్వాన్ని చెప్పేటువంటి ఒక పదం అలా కాకుండా మీకు గణేష్ అన్నారనుకోండి అది తత్వాన్ని చెప్పి కాదు తత్వం ఉంది దాంట్లో కానీ సాధారణంగా నిజానహ అన్నారనుకోండి గణేష్ అంటే ఇంకా తత్వం గణానాంశ నిజానహ అని అనేస్తే ఇంకా తత్వాన్ని పక్కన పెట్టేసి ఏనుగు ముఖము వాడు అని ఒక ఆకారాన్ని మనం ఫిక్స్ చేసినట్టయింది ఇంకా దృష్టాంతం కోసం కాబట్టి అటువంటి ఆకారములను మనం తర్వాత అధ్యారోపణ చేస్తాము అధ్యారోపణ ఆకారాన్ని అధ్యారోపణ చేయడానికి ముందు తత్వ దృష్టితో ఆ జగత్కారణాన్ని దర్శించినప్పుడు దానికి పెట్టుకున్న పేరు ఈశ్వర ఆ ఈశ్వరుడులో ఒక గొప్ప శక్తి గలదు ఐశ్వర్య శక్తి ఆ శక్తి ఎటువంటి శక్తి అండి ఎలక్ట్రిసిటీ శక్తి లాంటిదా లేకపోతే ట్రైన్లో మహావేగంతో వెళ్తా ఎలాంటి శక్తి ఉంటుంది అలాంటి శక్తి అంటే మీకు తెలుసున్న శక్తులన్నింటికీ అతీతమైన శక్తి అది అది మీరు ఊహ కూడా చేయలేరు దాన్ని కేవలం శక్తి విశేషం ఒక అద్భుతమైన ఒక విశిష్టమైన శక్తి అని వర్ణించారు అది ఈశ్వరునికి చెందిన శక్తి విశేషము ఆ శక్తియే ఈ జగత్తునంతని ఇలా నిలబెడుతోంది యోగా అంటే నిలబెడుతుంది కాబట్టి యోగం అంటే యోగైశ్వర్య శక్తి విశేషం ఎంత అర్థం వస్తుంది చూడండి అంటే ఈ జగత్తునంతటి మూలంలో ఉన్న ఒక మహాశక్తి నిర్వచింప శక్తిము కానీ ఊహింప శక్తిము కానీ ఒక మహాశక్తి ఏదైతే ఈ జగత్తుని ఈ విధంగా నిలబెడుతుందో అది దానిని గురించి మాకు అంటే నీ గురించి చెప్పాలన్నా ఎందుకంటే ఈశ్వరుడు శక్తివంతుడు కనుక విభూతి విస్తరం ధ్యేయ పదార్థానం విభూతిని కూడా చెప్పాలి విభూతి అంటే ఏమిటి నీవు అంతటా వ్యాపించి ఉన్నావు ఆ వ్యాపించి ఉండడంలో ఎక్కడెక్కడైతే నీ మహిమ బాగా బలంగా గాఢంగా ప్రకటమవుతుందో అది విభూతి అవన్నీ మాకు చెప్పు ఎందుకు చెప్పడం ఎందుకంటే మేము జగత్తుగా చూసినప్పుడు మాకు ఎంతసేపు నామరూపాలను గుర్తుకొస్తూ ఉంటాయి నామరూపాల దృష్టే ఉంటుంది నామరూప దృష్టి ఉంటే ఏమవుతుంది ఇగో ఇది బాగుంది ఇది బాగుంది అనే భేదం బాగుందన్న దాని మీద రాగము బాగులేదన్న దాని మీద ద్వేషము వచ్చేస్తాయి రాగద్వేషముల మీద ప్రేరేపితమైన కర్మలు చేస్తాయి కర్మంలో ధర్మాధర్మాలు ఉంటాయి వాటి వల్ల పుణ్యపాపాలు వస్తాయి వాటి నుండి సుఖదుఖాలు అనుభవించాలి వాటి కోసం పుట్టుతా మరణం వస్తాయి దీని పేరే సంసారం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో కాబట్టి నామరూప దృష్టియే సంసారానికి డైరెక్ట్గా కారణం డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ నామరూప దృష్టి కాబట్టి నామ అది సత్యం కూడా కాదు మిథ్య కాబట్టి నామరూప దృష్టిని పక్కన పెట్టి అదే జగత్తుని దర్శించేప్పుడు ఈశ్వరాకారంగా దర్శించడం కోసమని కొన్ని విభూతులను మీరు చెప్పినట్లయితే ఆయా విభూతులు వచ్చినప్పుడు ముందుకు వచ్చినప్పుడు దాని ముందు మేము ఈశ్వరుణ్ణి చింతన చేస్తాము చేయ పదార్థానం ఇప్పుడు మీకు పిచ్చి మొక్క చూపించి ఈశ్వరుడు దీంట్లో ఉన్నాడు అని చెప్పాడు ఓహో బాబు ఏదో తత్వం చెప్తున్నాడు వెంటనే మీ మనస్సుని పట్టేటువంటి ఆ ఒక ఆకర్షణ అక్కడ రాజు చెప్పినటువంటి మహావృక్షాన్ని చూపించి ఈశ్వరుడు దీని ఎందుకు ఉన్నాడు అంటే అయ్యో అనిపిస్తుంది వెంటనే చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది ఆరంభం సర్వమందు ఈశ్వరుని దర్శించే స్థితికి చేరుకున్న వాడికి విభూతులతోటి ప్రయోజనము అల్పం కానీ ఆరంభంలో సాధకుడికి విద్యుత్ యొక్క ప్రయోజనం చాలా ఉంటుంది నేను మొన్న కూడా నిన్న కూడా మనం చూస్తాము విభూతులను ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ధ్యానం చేయడం అంటే భావన చేయడం విభూతంగా లేదా ఏమన్నా గమనించిన అలా భావన చేయడం భావన చేయడం ద్వారా మనస్సులో ఉండే రాజద్వేషాలు సామర్థ్యం ఉంటుంది ఎక్కడైనా సరే ఇప్పుడు చూడండి ఎవరెవరైనా ఒక్కొక్క మంచిగా ఒక మంత్రం సరిగ్గా చెప్పాడు అనుకోండి ఈ ఫీల్ గ్రేట్ సంస్కృతం బాగా వచ్చిన వాడు కనపడ్డాడు అనుకోండి ఈ ఫీల్ వండర్ఫుల్ విభూతి అలాంటి ఎవరైనా ధనవంతుడు ఉదార బుద్ధి కలిగిన ధను ధనవంతుడు కనపడ్డాడు అనుకోండి ఉదార బుద్ధి లేని ధనవంతుడిని మెడకి రాయికెక్కి చెల్లో బాగున్నాడు విధుడు విధుడు అన్నా నేను అనలేదండి ఆయన అలా చెప్పాడు తపస్సు చేయమని చేత కానీ ఇప్పుడు దేవుడు ధనం ఇవ్వలేదు తపస్సు చేసుకోవడానికి అభ్యంతరం రామనామాన్ని డబ్బు పడుతుందా తపస్సు చేయడం జాతకాన్ని దరిద్రుల్ని ఔదార్యం లేని ధనికుల్ని మెడకి బండరాయి కట్టి చెరువులో పారబడింది అని నిధులు విధులతో శ్లోకం ఉంటుంది కాబట్టి ఉదాహరణ ఔదార్యం కలిగిన ధనికి కనపడ్డాడు బాగుంది మనోజ్ గారికి సంపద వచ్చినందుకు గాను ఆయన పాపం మంచి పనులు చేస్తున్నాడు అని సంతోషించగలగాలి you should happy for everything you need not be unhappy for anything ఎప్పుడు మీరు ఆ విభూతిని దర్శించ దర్శించగలిగినప్పుడు చాలా మంచి థెరపీ సైకలాజికల్ థెరపీ విభూతి కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కంప్లైంట్ చేయాలి అన్ని సమస్యలే వాళ్ళకి ఒక పేరు కూడా ఉంటుంది ఫిర్యాది రామ్ అని ఎందుకంటే ఫిర్యాది నార్త్ ఇండియన్ ఫిర్యాది రామ్ అక్కడ అన్ని రామ్ రామ్ అని ఉంటాయి ఏదో దౌలత్రామ్ బాలత్రామ్ ఏమో ఈ పేరు ఫిర్యాది రామ్ ఎప్పుడు చూడండి ముఖం ఉంచుకుని ఏదో ఒక కంప్లైంట్ చేస్తూ ఉంటాం మనుషుల మీద వస్తువుల మీద వీటిగా కూడా అలా ఉండడం అన్నింటిలో విభూతిని దర్శించడం మనం అభ్యాసం చేయాలి కాబట్టి ఆ విధంగా మనస్సును తర్ఫీదు ఇవ్వడానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ ఈ భూతులు చాలా బాగా ఉపయోగపడతాయి వాటిని మేము ఫాలో చేసుకుంటాం కాబట్టి ఎంత ఎక్కువగా వీలు అంత ఎక్కువగా నేను చెప్పు so that we will never miss అయ్యా ఎటు చూసినా ఓ విభూతి కనపడుతుందనుకోండి మీరు ఈశ్వరుని యొక్క సన్నిధికి దూరంగా ఎప్పటికీ వెళ్ళనే వెళ్ళరు కాబట్టి ఆ అధ్యయన పదార్థములను కూడా అంటే ఏ పదార్థములను చూస్తుండగానే వాటిలో ఈశ్వరుని యొక్క మహిమాతిశయము మనస్సుకి వచ్చి మనస్సు భగవదాకారముగా మారుతుందో అటువంటి పదార్థములను మీరు విస్తారంగా చెప్పవలసినది హే జనార్దన సంబోధన అర్ధ అనే కాదు జన అంటే జనులు మనుష్యులు అర్ధ జన అంటే ప్రాణులు అని అర్థం జన సో అర్ధ అనే ధాతు అర్థధాతువుక అర్థం ఏమిటి గతి అర్థం సో ఆ భాష సంస్కృత భాషలో ధాతువుని ప్రతిపాదించే శైలి అర్థతే గతి కర్మణ కర్మ అంటే క్రియానర్థం కర్మ అంటే క్రియానర్థం కాబట్టి అర్థధాతువు ఏ క్రియని ధాతు అంటే క్రియని బోధిస్తుంది కదా వెలుపు కదా అది ఏ క్రియని బోధిస్తుంది గతి అనే క్రియని బోధిస్తుంది అందాము అర్థతే జతి కర్మణో రూపం అది ఈ జనార్దన అనే మాట అర్ధధా జనా గురించి తెలియలేదండి అర్ధన సో అర్ధధాతు యొక్క రూపము సో అలాగా చాలా సంతోషం ఆ అర్ధధాతుకి అర్థం ఏంటండి అంటే గతి కర్మ గతి అనే అర్థము కలిగినటువంటి అర్ధధాతు యొక్క రూపం ఓకే ఇప్పుడెప్పటికీ తాత్పర్యం ఏమిటవుతుంది జనార్దనానికి అసురాణం దేవ ప్రతిపక్షభూతానం జనకానం నరకాదిగమనిత్వాదు జనార్దన చెరువులను గతి ఇందాక పీడించుతాను చెందుతారు అది వేరే అర్థం ఆత్మీయపట్ల శంకర్ ధాతువులకు అనేక అర్థాలు ఇక్కడ గతి అనే అర్థం గతి అంటే మనిషి మరణించిన తర్వాత పొందే ఫలానికి గతి అంటే ఎప్పుడైనా విన్నారా తరగతి తరగతి ఏంటండి ఆయన పోయారు కదా ఆయన గతి ఏంటండి అంటే ఎక్కడికి పోయారు స్వర్గానికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారు అలా దానికి గతి అని కాబట్టి ఈయన ఈ జనులకు గతిని ఇస్తాడు ఎటువంటి గతిని ఇస్తాడు నరకము మొదలైనటువంటి గతులను ఇస్తాడు నరకాది గమనించుకుంటున్నాం ఆదిశుద్ధం చేత పశుపక్ష్యాది జన్మ దుఃఖ ప్రధానమైనటువంటి జన్మ కూడా నరకంతో సమానమే అటువంటి జన్మ కలిగిట్లా చేస్తారు ఎవరికి దుష్టులకి దుష్టులైన జనులకు దుష్టుల అసూరా అసూరులైన జనులు దుష్టులు అంటే ఏమిటి వాళ్ళ యొక్క దుష్టత్వము దేవ ప్రతిపక్ష భూతానం దేవతలు ఉంటారు దేవతలు ఉంటారంటే పురాణంలో దేవతల కింద చెప్తారు ఇదే అంటే మంచి వాళ్ళు సత్పురుషులు వాళ్ళేవో తమ యొక్క ధర్మాన్ని తాము తెలుసుకుంటూ ప్రశాంతంగా గెలుస్తూ ఉంటారు వాళ్ళ మీద శత్రుత్వం వహించి వాళ్ళపై కత్తి కట్టి వాళ్ళకి ఏదో కష్టాన్ని కలిగిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ విధంగా కష్టం కలిగించడం వల్ల ఈ దుష్టులకు కలిగి లాభం ఉండదు వాళ్ళకి ఏమిటంటే వీడికి హింస కలిగించాము అని ఒక ఒక సంతోషం వాడికి మరి అలా ఉంటారు ద్వేషభావం అలా ఉంటుంది ఓ ఊళ్ళో ఓ సత్ ఓ సత్పురుషుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ ఊళ్ళో ఓ ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి ఈ సజ్జలు అంటే ద్వేషం ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏదో ద్వేషం ఏం చేయగలుగుతాడు ఆయన ధనం ఇవ్వడు ఇవ్వకపోతే ఆయన తీసుకోడు ఇచ్చినా తీసుకోడు ఆయన ఆయన ఏదో కష్టపడదా చూస్తాడు ఏ రకంగానూ కష్టపెట్టడం లేదు ఆఖరికి ఏం చేస్తాడంటే కత్తి పుచ్చుకుని షాపుతో తన ఒళ్ళు ఇలాగా పోసేసుకుని కోర్టులో కేసు వేస్తాడు ఏమని ఆయన నా మీద షాపుతో అటాక్ చేసి పారిపోయాడు ఇది షాప్ కూడా ఇక్కడ ఉంది చూడండి పూర్వకాలం అంటే వేరు ముద్రలో అంత సమాచారం లేకుండా కేవలం బ్రిటిష్ వాళ్ళ కాలంలో అనమాట సో కేవలము సాక్ష్యాలతోటే అలా తన దగ్గర పనిచేసే నౌకర్లని ఇద్దరిని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా అసలు ఇన్ని మీద అబద్ధం చెప్పడానికి ఇష్టపడకపోతే వాళ్ళ మెడలు ఉంచి ధనాన్ని ఎరదూపి వాళ్ళని సాక్ష్యంగా పెడతారు అవును సార్ మా సార్ మా సాబ్ ఏమో అక్కడ కూర్చుని ఆయన దెబ్బలాడుకుంటూ పడుకుంటూ వచ్చి నేను జిత్తుకుంటూ వచ్చాడు రావడం రావడం చిత్తుతూ వచ్చాడు ఈ కత్తితోటి ఇలాగ అటాక్ చేసి పోసేసి చేతుల మీద అక్కడ పోసేసి వెళ్తాడు కూసుకున్నాడు ಎಕೋಸತ್ರ ಫೋಪೋಲಿಸ್ ಕಷ್ಟಕ್ಕೆ ತರ ಹೋಗಿ ಕೈ ಹಿಡಿದು ನಿಂತು ಇರೋದಕ್ಕೆ ವೈಜಿನೇಂದ್ರನ ಒಚ್ಚು ಆ ದಯಾಲದಿಂದ ಹಿಂಸಿಸಿದ ದೇಶೋಲ್ಲದನ ಅಲ್ಲ ದೇಶಕಟ ಈ ಸಜ್ಜನರನ್ನ ಅಡಿಗ ತಿಜ್ಜಿವರ ಅಡಿಯಾ ತಾಲಿ ನಾದ ನೀನು लायक다라고 ಅಂತ ಹೇಳಿದ್ವಿ ನೀನು ಲಾಯರ್ ಅಂತ ಹೇಳಿ ನೀನು ಲಾಯರ್ ಅಂತ ಹೇಳಿ ನೀನು ಲಾಯರ್ ನೀನು ನೀನೇ ನೀನೇ ಕಾವಲೋ ಬಿಡಲಲ್ಲೆ ಅಂತಾ ನೀನು ಆಯನ್ನ ಕೊಟ್ಟು ಕತ್ತಿ ತೋ ಟ್ಯಾಚ್ ಮಾಡ್ಚೆಲ್ಲಲ್ಲೋ మరి ఆయన గాయాలు ఎలా వచ్చాయి ఏమో తెలియదు నాకు ఆయనే గాయాలు చేసుకుని ఆ ఏమో అయితే ఏమొచ్చు I don't know be anything I'm not involved సరే దీనికి ఇంకా ఉంది అప్పుడు ఇద్దరు సాక్ష్యం ఆయనకు ఉన్నారు ఈయనకి ఇతనికి వ్యతిరేకంగా ఈయన తరఫున సాక్ష్యం ఈయన ఏం తెచ్చుకోలేదు లాయరే పెట్టుకోలేదు మరి ఏం చేయాలి అప్పుడు ఊళ్ళో వాళ్ళకి తెలిసింది ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఒక ప్రొసెషన్ ఒక ఊరేగింపు కింద వచ్చి కోర్టులో వచ్చి అయా మేము సాక్ష్యం చెప్పడానికి వచ్చాము అని అని జడ్జి గారికి అప్పీల్ చేసి ఏం సాక్ష్యం చెప్తావా అంటే ఈ కేసులో మేము ముఖ్యమంది మేము సాక్ష్యం చెప్తాము ఏమిటి చెప్పండి ఈయన ఆయన్ని కొట్టలేదు ఈయన ఆయన మీద ఏ రకమైన అటాక్ చేయలేదు అది వాడే స్వయంగా పోషేసుకుని తన దగ్గర కూలీల చేత సాక్ష్యం చెప్పిస్తున్నాడు ద్వేషం కలిగి ఉన్నాడు గత సంవత్సర కాలం నుంచి ద్వేషాన్ని కలిగి ఇలా చేస్తున్నాడు అని వీళ్ళు వాళ్ళందరూ చెప్పారు చెప్తే అప్పుడు జడ్జి గారు కేసు తీసుకున్నారు సో ఈ విధంగా సత్పురుషుల మీద కట్టి కట్టే వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కాలంలో ఇటువంటి వాళ్ళు టీవీ ఛానల్స్ తెచ్చుకుంటున్నారు కట్టి కట్టి వాళ్ళు టీవీ ఛానల్స్ పెట్టేసుకుంటూ కొత్త కొత్త ఛానల్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ అని పెట్టుకోవడం పెట్టుకుని అలా చూస్తూ ఉన్నాను ఎవరు దొరుకుతారా స్టింగ్ ఆపరేషన్ ఎవరో దొరికితే ఓ సీడీ ఒకటి చేయడం ఆ సిటీ ఒక ప్రతి వాడు చూపించడం వాడు కంగారు చూపిస్తే యాభై లక్షలు ఇస్తే ఇంకా దీన్ని మేము ప్రసారం చేయము లేకపోతే మేము ప్రసారం చేసేస్తాము అని ఆయన చూసుకుంటే చూసుకుంటే వీటికేమీ నేను ఏం చేస్తుంది ఆయన భయపడిపోయాడు అనుకోండి వీళ్ళ పంట పండింది ఈ విధంగా దేవ ప్రతిపక్ష భూతులైన అసురులు కేవలం శ్రీరాముడి కాలంలోనూ శ్రీకృష్ణ కాలంలో మాత్రమే ఉండేవారని మీరు అనుకోదు సర్వకాలంలోనూ ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఇటువంటి అసురులందరినీ కూడా మనమేమి తిరగబడి చేయలేకపోవచ్చు కానీ ఆ జనార్దనుడు వీళ్ళను పట్టు పడతారు వాళ్ళని పెట్టారు ఎంత తేలికైతే చూడండి మనకి పూచి లేదు వీళ్ళందరినీ ఇప్పుడు శిక్షించాల్సిన పూచి మనకు లేదు జనార్దనుడు చూసుకుంటాడు ఒకప్పుడు జనార్దనుడు మనకు తెలిసే విధంగా వీళ్ళందరినీ జైలుకి పంపిస్తాడు చల్లపల్లి జైలుకి శ్రీహారి జైలుకి పంపిస్తాడు మనకందరికీ ఇంగ్లీష్లో కూడా వస్తూ ఉంటుంది అదంతా జనార్దనం చేసుకునే కొనే మీకు గమనించడం లేదు ఒకప్పుడు ఒకప్పుడు మనకి తెలియదు కూడా మనకి తెలియకుండానే వాళ్ళని నరకాది స్థానాలకు పంపిస్తూ ఈ విధంగా ఎవరికి వెయ్యాల్సిన శిక్ష వాళ్ళని వేసిస్తారు ఎవరు తప్పించుకోలేదు ఎవరు తప్పించలేదు అందరూ మోసాలు చేసి తప్పించేసుకుంటున్నారు మీరు ఏమీ చేయలేదు మీరు నిశ్చింతగా ఉన్నారు ఎవరు తప్పించారు కాదండి ఐదు వందల మంది దొంగల్లో ఇరవై మందే పట్టుకుంటారు మిగిలిన నాలుగు వందల నలభై మంది జనార్దనులు చూస్తారు మీకు ఎందుకు మీకు భోకాలేదు everybody will that is the rule ఇకపోతే అర్ధ యాచనే ఇంకో ఇంకో అర్థం అర్ధ అంటే యాచించుట అంటే కోరుట ప్రార్థించుట అని అర్థం అర్థం కూడా మీరు చెప్పుకోవచ్చు అప్పుడు జనార్దన అంటే అర్థం వస్తుంది అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజనం సర్వజనై యాచ్యతే ఇది అలా కూడా మీరు అర్థం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఈ జనాలు శిక్షణ చేస్తున్నాడు నాకానుభవం చేస్తున్నాడు అంటే వాళ్ళకి నచ్చదు అలాంటి అర్థాలు ఎందుకంటే కొంచెం సౌమ్యమైన అర్థాలు చెప్పండి ఆ పోలేండి అయితే ఇదిగో సౌమ్యమైన అర్థం జనుల చేత కోరబడువాడు యాచ్యతే జనై అర్థ్యతే యాచ్యతే జనార్దన దాటి ఒత్తి పెట్టకూడదు ఒత్తు సంస్కృతంలో ప్రతి చోట ఒత్తులు పెట్టుకుంటే ఒత్తులు అలా చెప్పకూడదు ఒత్తు ఉండదు జనాల ఎనివే జనుల చేత కోరబడుతున్నారు ఇప్పుడు కూడా జనులు ఏదో ఒకటి కోరుతారు ఆ కోరిది వాళ్ళకి మంచి చేసి ఏదో కోరుతారు ప్రయోజనం యాచిస్తే ప్రయోజనమును కోరుతారు ప్రయోజనము అంటే వాళ్ళకి మంచి చేసేటువంటి దాన్ని కోరుతారు ఆ మంచి చేసేది ఏది అంటే పురుషార్థము మనకి మంచి చేసేది ఏది అంటే అది ఆ వ్యక్తి యొక్క వాడి పరిణతి వాడి మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది వాడు ఏది కోరుతాడు అంటే వాడి మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది శ్రీరామకృష్ణ ఒక దృష్టాంతం ఒక సేట్ ఒక పెద్ద ధనికుడు ఆయన ఒక వజ్రం ఉందండి ఆ పని పని కుర్రాన్ని పిలిచే రే ఈ వజ్రం ఆ పూర్వం షాప్ వాడికి తీసుకుంది కొంటాడా కొంటే ఎంత కొంటాడో కొనుక్కో అనుకోవచ్చు ఇంకా పరీక్ష చేయటానికి ఆయన వజ్రం అమ్మేస్తారు సరే వీళ్ళు వెళ్ళే ఏమంటే ఇదిగో ఈ వజ్రం ఈ డైమండ్ ఇది కొంటారా కొంటే ఎంత కొంటారని అడిగితే ఆ షాప్ వాళ్ళు పరిశీలించి కొంటానంట ఎంత కొంటారంటే ఐదు కేజీలు వంకాయలు ఇస్తాను సరే పట్టుకొచ్చేస్తాడు ఐదు కేజీలు వంకాయలు ఇస్తాడు అక్కడ వచ్చేస్తాడు మళ్ళీ ఇదే వజ్రాన్ని అక్కడ ఆ ఊళ్ళో హోల్సేల్ బియ్యపు వ్యాపారం ఉన్నాడు లక్షాలు బియ్యం పప్పులు ఇవన్నీ వ్యాపారం చేస్తారు హోల్సేల్ ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కో ఎంత సరే వీళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు కొనుక్కుంటే జాతర పరిశీలించి కొంటారా పది బస్తాలు బియ్యానికి బియ్యం ఇస్తారు అందుకంటే ఇప్పుడు పది బస్తాలు ఇస్తారు అని వాడుతున్నారు అంటే వీడు వెనక్కి ఇదే వజ్రాన్ని ఆ ఊళ్ళో వజ్రాల వ్యాపారం ఆవిడ పంపిస్తాను పంపించి వజ్రం కొంటాను అంటే వాడు తెలిసి ఒక పది లక్షల రూపాయలు ఇస్తాను అని వాడు సరే వీడు తీసుకుంటాను దాని ఖరీదు పెరిగిపోతుంది కానీ వంకాయల వ్యాపారి అదే కూరగాయల వ్యాపారి అది ఏ విధంగా అక్కిలా వేసడం చూసారా కాబట్టి ఎవరి యొక్క పరిణతిని బట్టి వాళ్ళు అర్జునం వస్తారు అది శ్రీరామకృష్ణ వారి కథ సో ఆ విధంగా దేవుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఈ జనులు వీళ్ళు ఇప్పుడు ఆయన్ని కోరుతారు ఏం కోరుతారు ప్రయోజనాన్ని కోరుతారు తమకి ఉపయోగపడేదాన్ని కోరుకుంటారు అవి ఆ విధంగా వీళ్ళు కోరుకునేవి తమకు ఉపయోగపడతాయనుకునేవి నాలుగు వీళ్ళ వీళ్ళ కోరికలన్నింటినీ కలిపేసి నాలుగు కింద మనం కేటగరైజ్ చేయొచ్చు వాటికే పురుషార్థములు ఈ నాలుగు పురుషార్థములలో ఏదో ఒకదాన్ని ఇది మాకు హితము చేస్తుంది అనే అభిప్రాయంతో దేవుడు ఈశ్వరుణ్ణి కోరుకుంటూ ఉంటారు పూజలోకి చేసి మాకు దీవు ఈ పురుషార్థాలు నాలుగు కదా వాస్తవానికి ఈ నాలుగైనా వాటిని త్రీ ప్లస్ వన్ కింద డివైడ్ చేసుకోవాలి అంటే ఏదో అన్ని కట్టకట్టినట్లు అలా కాదు మూడు ప్లస్ మూడు ధర్మ అర్థకర్మ వాటిని అభ్యుదయము అభి ఉదయం అంటే వీళ్ళు లోపల ఏమీ అక్కర్లా అంతా ఎదుర్కొన్నా కావాలి అభి ఉదయం ఇప్పుడు దేవో దేవుడా నాకు డబ్బివ్వు అని కోరుతాడు ధనం దేహి అని ఈ యాగం చేసిన వారికి సమ సమృద్ధిగా సంపదలు లభించును అని ఆయన పత్రికలో వేస్తారు లక్ష్మీ యాగం అప్పుడు మనం అందరం వెళ్ళి అక్కడ దంపతులు కూర్చొని యాగాలన్నది చేసేస్తారు ఎందుకంటే డబ్బు డబ్బు వచ్చినప్పుడు అది మీ లోపలికి ఉంటుందా బయట ఉంటుందా బయట ఉంటుంది అభి మీ ముందు ఉదయం ఉంటే అభివృద్ధి మీ ముందు మీరు దాన్ని చక్కగా తీసుకోవచ్చు లెక్క పెట్టుకుని మనం జాగ్రత్తగా కట్టకట్టం లోపల పెట్టుకోవచ్చు చక్కగా బంగారం ఆభరణాలు బంగారం అయితే ఒకసారి బ్యాంకుల ఆఖరి దగ్గరికి వెళ్ళి తర్వాత తాళం తీసి అన్ని సక్రమంగా ఉంటాయో తీసుకుని ఓ ఐదు నిమిషాలు చూసుకుని మళ్ళీ వాటికి కావలసిన ఒకసారి చేతితో కూడా సృష్టించి అంతా పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు చాలా వేసుకుని చేయొచ్చు అలా చేస్తూ ఉంటారు ఎలా దట్ ఈస్ అభ్యుదయం అభి ఉదయం అభి అంటే కళ్ళ చదువుగా ఉదయం అభివృద్ధి ధనాన్ని కోరడం కొంతమంది కామ పురుషార్థాన్ని కోరడం కామ పురుషార్థం అంటే మాకు కారు ఉండాలి పెద్ద బంగళా ఉండాలి నౌకర్లు సాకర్లు ఉండాలి కామపురుషార్థం సో ఎలాగంటే హిరణ్యవర్ణాంధరణే సువర్ణరు జగస్గానంద్రాం హిరణ్యం జాతవేదో మన తామ ఆవహ జాతవేదో లక్ష్మీమలపగామి ఆఖపస్మి యస్యాం హిరణ్యం బిందేయం గామస్వం పురుషాహం అని ముందు చిట్టు చిరుకునే ఇస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్వాను ఇంగేయం సాధనం హిరణ్యం అంటే బంగారం ఎంత కావాలి ఐదు ఐదు గ్రాముల పది గ్రాముల గ్రాములు తులాలు కాదండి ప్రభూతం ఇస్యాం హిరణ్యం ప్రభూతం అంటే కనీసం కేజీల్లో ఉండాలి కనీసం తన్నుల్లో కాకపోయినా కేజీలో ప్రభూతం అంటే ఎక్కువ ఎరువుగా ఉండాలి ఓ గోల్డ్ బంగారం ఉండాలి ఒక కేజీలో ఐదు కేజీలో పది కేజీలో బంగారం ప్రభుత్వం హిరణ్యం గావహ గావహ అంటే క్యాటిల్ అంటే ఇంట్లో ఎప్పుడు కూడా ఆవు పెరుగు వెన్న జిమ్ము ఇత్యాదులన్నీ సమృద్ధిగా లభిస్తూ ఉండాలి దాస్య స్త్రీలు అంటే ఇల్లు పిలిచేందుకు గిన్నెలు పెరిగేందుకు స్త్రీలు ఆ పని చేసే పని మనుషులు ఉంటారు వంట లెక్క ఉండాలి వీడే చేసుకుంటారా వంట ఎందుకంటే మహిళా పండుగలు ఏమి ఉంటాయి కాబట్టి వంట లెక్క ఉండి ఆ వంట అది చేస్తూ ఉంటారు తర్వాత పిల్లలకి ధాత్రి ధాత్రి అంటారు అంటే పిల్లలకి ఆయాలు నాన్నో ఆయాలు ఉండాలి వీళ్ళందరూ దాస్య తర్వాత అశ్వం అశ్వం కాదు అశ్వ అశ్వం అంటే కావు అని అర్థం గుర్రం అండి గుర్రం ఏం చేసుకుంటారు ఈ రోజుల్లో సో కారు కారు అంటే ఒకటి కాదు అశ్వాం కనీసం మూడు కార్లు గరాజ్ నాలుగు కార్లు ఐదు కార్లు కొత్త గరాజ్ పెట్టుకుని వాటిల్లో రకరకాల కార్లు ఉండాలి అశ్వాం ఇవన్నీ కూడా కామపుడు సార్థం దాస్యోస్వాను ఇందేయం పురుషానహం పురుషాన్నంటే డ్రైవర్లు సెక్రటరీ తర్వాత అకౌంట్లు రాసి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఫండ్ ఈ ఫండ్స్ మేనేజ్ చేసే వాళ్ళు ట్యాక్స్ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూర్చున్నారు ఇంతమంది ఈ సౌకర్యాలు ఉన్నాయి మరి అభివృద్ధి చేయగల ధనాన్ని సంపాదించింది వ్యాపారాలు చేసింది స్టార్ట్అప్ కంపెనీలు పెట్టింది ఇవన్నీ దేనికోసం దీనికోసం ఇది కామపురుషార్థము ఇది కూడా అభి ఈ కామ కామపురుషార్థం అంతా మీ ఎదురుకుండా ఉంటుంది మీ లోపలే ఉండదు మీ లోపలే ఉంటుంది కారు గరాజీలో ఉంటుంది మీ లోపలే ఉంటుంది బెంగ ఉంటుంది ఆ కారు నుంచి సో ఇది అభ్యుదయ ఇక ధర్మ అని మూడో పురుషార్థాలు చెప్పేస్తున్న ఆ సందర్భం వచ్చింది కనుక ధర్మ పురుషార్థము అంటే పుణ్యము అర్థం ఇదేమిటంటే ఇక్కడ అభి అంటే ఎదుర్కొండగా కంటికి ఎదుర్కొండా కాదు అభి పైన ఇప్పుడు భావన చేస్తూ ఉంటాడు మరణిస్తాం కదా అంటే వెళ్ళలేదన్నా మరణించక తప్పదు మరణించినప్పుడు ఈ డబ్బంతా ఇక్కడే ఉండిపోతుంది ఈ కాపు చాకర్లు నౌకర్లు అందరూ ఎక్కడే మిగిలిపోతారు అందరూ కూడా ఎక్కడే ఉండిపోతారు వీటితో వచ్చి వాళ్ళు ఎవరో ఉంటారు మీరు ఒక్కడూ పోవాలి అప్పుడు అక్కడ స్వర్గం ఉంటుంది ఆ స్వర్గంలో మళ్ళీ భోగాలన్నీ ఉంటాయి అది కావాలి అని అభి అటువైపు వీడి దృష్టి ఉంటుంది దానికోసమని పుణ్యాన్ని సంపాదించడం కోసం మీరు పూజలు వ్రతాలు మాఘమాసం వ్రతాలు కార్తీక వ్రతాలు వేడి చేస్తూ ఉంటాడు దాన్ని మాత స్వర్గం కావాలి ఈ మూడింటికి అభ్యుదయం కోరుతారు ఒకరు చాలామంది మూడింటినే కోరుకుంటారు మీరు నవ్వుతున్నారు ఎందుకని మీరు వేదాంతం బాగా విని ఉన్నారు మీకు ఈ నిష్కామ కర్మయోగం బాగా ఉండబట్టింది కాబట్టి మీకు నవ్వులా అనిపిస్తుంది ఇక్కడ ఏ భాష ఏ మాట నేను మాట్లాడితే మీరేమో నవ్వేరో అదే మాట చాలా గంభీరంగా మహాత్ములు చెప్తే అలా కళ్ళప్పగించి శ్రద్ధతో భక్తులందరూ వింటారు నేను ఈ లక్ష్మీయాగం చేయబోతున్నాను మీరందరూ భాగ్యాసమేతంగా వచ్చి కనుక దీంట్లో పదివేల రూపాయలు డిపాజిట్ చేసి రిసీప్ట్ కట్టి పోసుకొని పాల్గొన్నట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క పూర్ణ అనుగ్రహంతో సంపదలు కురుస్తాయి అంటే